మూడు వందల ఎనభై నారాయణాయ నమో నమో నానాత్మనే నమో నమో ఈ రచనలనే ఎవ్వరు తలచిన ఇహ పరమంత్రములిందరికీ గోవిందాయ నమో నమో గోపాలాయ నమో నమో భావజ గురవే నమో నమో ప్రణవాత్మనే నమో నమో దేవేశాయ నమో నమో దివ్య గుణాయ నమో ఎనుచు ఈ వరుసలనే ఎవ్వరు తలచిన ఇహ పరమంత్రములిందరికీ దామోదరాయ నమో నమో ధరణీశాయ నమో నమో శ్రీమహిళాపతయే నమో శిష్టరక్షణే నమో నమో వామనాయతే నమో నమో వనజాక్షాయ నమో నమో ఈ మేరలనే ఎవ్వరు తలచిన ఇహ పరమంత్రములిందరికీ పరిపూర్ణాయ నమో నమో ప్రణవాగ్రాయ నమో నమో చిరంతన శ్రీ వెంకటనాయక శేషశాయినే నమో నమో నరకధ్వంసే నమో నమో నరసింహాయ నమో నమో ఇరవుగనీ గతి తలచిన ఇహ పరమంత్రములిందరికీ